నమస్కారం కృష్ణా పుష్కర మహోత్సవాన్ని వైభవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం మన తెలుగు వాళ్ళ యొక్క సంస్కృతిలో ప్రధానమైనటువంటి అంశం భారతీయ సంస్కృతికి నిదర్శనం కృష్ణా పుష్కరం భక్తి ప్రపత్తులతో లక్షలాది మంది వేలాది మంది కోట్లాది మంది వచ్చి కృష్ణానదిలో పవిత్రమైనటువంటి స్నానాలు చేస్తూ ఉన్నారు పుష్కర సందేశాన్ని అలలుగా నింపుకొని దివ్య శోభలతో రావటానికి సిద్ధమవుతోంది కృష్ణమ్మ మహాబలేశ్వర్ నుంచి కదలి ఎన్నో క్షేత్రాలను సస్యశ్యామలం చేస్తూ పుణ్యక్షేత్రాలను పావనం చేస్తూ సాగి వచ్చి సముద్రాన్ని చేరుతుంది గోదావరి పెద్ద ముత్తైదువను స్ఫురింపజేస్తే కృష్ణవేణిలో ముగ్ధత్వం పొంగులు పారుతుంది ఆమె వేదంలా ప్రవహిస్తే ఈమె వెన్నెల్లా విహరిస్తుంది ప్రయాణంలో కృష్ణవేణి అనేక శైవ క్షేత్రాలను తిరునామాలను శక్తిపీఠాలను సేవిస్తూ పునీతమై కడపటి మజిలి చేరుతుంది ఆ పవిత్ర కృష్ణ పుష్కర సమయంలో కృష్ణవేణి ప్రార్థన మన హృదయంలోంచి వచ్చేటువంటి ప్రార్థన పవిత్ర కృష్ణవేణి యొక్క అనుగ్రహానికి మనల్ని పాత్రుల్ని చేస్తుంది ఆ అమ్మవారి ప్రార్థన చేద్దాం మనసారా చేసేటువంటి ప్రార్థన భగవంతుడికి భగవంతుడి రూపంలో ఉన్నటువంటి జలానికి కృష్ణానదికి చేరుతుంది శంఖచక్రధరాం దేవీం విష్ణు విష్ణురూపాంకితాం దేవీం కృష్ణవేణీ నమామ్యహం విష్ణుదేహ సముత్పన్నా సర్వపాప ప్రణాశని కృష్ణవేణీ నమస్తుభ్యం మమ పాపం వ్యపోహతు కృష్ణవేణీ నమస్తుభ్యం ప్రణాశని త్రిలోకే పవన పావనజలే రంగతుంగతరంగిణి విష్ణుదేహాత్ సముత్పన్న శ్రీశైలోత్తుంగగామిని కృష్ణవేణీతి విఖ్యాత మమ పాపం వ్యపోహతు सर्वदेवमयीं साक्षाद्ब्रह्मविष्णुशिवात्मिकाम् फलदां सर्वतीर्थानां कृष्णां त्वां प्रणतोऽस्म्यहम् शुद्धस्फटिकसङ्काशां द्विभुजां पद्मधारिणीं शिवमूर्तिधरां देवीं कृष्णवेणीं नमाम्यहम् कमण्डलुधरां देवीं जपमालाधरां शुभाम् ब्राह्मीं सुवर्णाभां कृष्णां त्वां प्रणतोऽस्म्यहं शङ्खचक्रगदापद्मधारिणीं विष्णुरूपिणीम् इन्द्रनीलसमाकारां कृष्णां त्वां प्रणतोऽस्म्यहं यदम्बुपानमधिकं सोमपानाद्विजन्मनां यत्तीरनर्तनान्मुक्तिः कृष्णां त्वां प्रणतोऽस्म्यहम् शङ्खचक्रधरां देवीं नीलोत्पलदलप्रभां विष्णुरूपां तुतां देवीं कृष्णवेणीं नमाम्यहम् पवित्र्यात्यन्तनर्मल्यमहानुन्याम्बुवाहिनीं त्रैलोक्यपावनीं देवीं कृष्णवेणीं नमाम्यहम् सह्यपादोद्भवा देवी श्रीशैलोत्सङ्गगामिनी कृष्णवेणीति विख्यातः मम पापं यपोहतु सह्यपादोद्भवा देवी कृष्णवेणीति विसृता सर्वपापविसृत्यर्थं सुनास्य देवीति वाञ्छसे विष्णुपादोद्भवा गङ्गा अपरा देहसम्भवा एकत्रस्य ते स्नानं पानं कत्रस्य ते పవిత్ర కృష్ణవేణి నదిని మనసారా ప్రార్థిద్దాం ఆ కృష్ణవేణి యొక్క పవిత్ర జలాలలో మన యొక్క సంస్కృతిని కాపాడుకుంటూ పవిత్రత్వాన్ని కాపాడుకుంటూ మన పితృదేవతలను సంతోషపరుద్దాం స్నాన దాన తప తర్పణాదులతో మన కర్తవ్యాన్ని నెరవేరుద్దాం భారతీయ సంస్కృతికి నీరాజనాలు సమర్పిద్దాం హైందవ ధర్మానికి జేజేలు పలుకుదాం నమస్కారం